ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవాన్ని స్థితులు స్తోత్రమైన అబ్రహాం శాఖ యాభైల గొప్ప దేవ పరిశుద్ధుడ నా తండ్రి ఈ దర్శన కాలంతో వాళ్ళందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ గొప్పలు మిమ్మల్ని భద్రపరచుకొని మమ్మల్ని సజ్జీలు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రులు మిమ్మల్ని కాచి కాపాడి ఆయన యొక్క దినానికి ప్రభావ మమ్మల్ని సజీవులు నిలబెట్టి మీరు స్థితించటకు మేము ప్రార్థించటకు ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందాలి ప్రభావ మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఐశ్వర్యం మీకే కలుగును కాక హళలీయ ప్రభావ మీకు ఉదయకాల సమయంలో మీకు సైనిక దేవా అయినా మీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించండి నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించిన అయినా మీ తలంపులు మీ ఆలోచన మీ నీతి వాక్యంతో నిలిపాను ప్రభావ ఈ వీటిని అంతకే మీరు మైండండి ఆయన దగ్గర త్వరగా మీరు నడిపించిన ప్రతి ఆటంకాలను కొట్టివేని ప్రభావ పాటల ద్వారా వాక్యం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 నన్ను చుట్టుకునిలా ఆ వేదనలు నన్ను అలముకునిలా శోధన వేదన వేదనలు శోధన వేదన ఆ వేదనలు నిన్నే స్థుతి ప్రభువా నిన్నే స్థుతి ప్రభువా ప్రేమమయేసు ప్రభువా నిన్నే స్థుతి ప్రభువా ప్రేమమయేసు ప్రభువా నిన్నే స్థుతి ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్థుతిలు ప్రభువా ప్రేమమయాసు ప్రభువా నిన్నే స్థుతిలు ప్రభువా హలలు బ్రదర్ మనకు దేవుని వాక్యం అండి తండ్రి తీసుకొచ్చినప్పుడు కొనివాడు అయ్యా మేము చూడటానికి ధన్యవాదాలు ప్రేమించాను మరిసారి ప్రార్థన కొనివాడు దేవాలంటే ఇది మనం అనుకునే రోజు అంత ఆక్రమించడం లేదు అంతా నమ్మకం ప్రకటించండి దాని డిగ్రీ మంచి రోజు మీ పిల్లలు మీ యొక్క ఆలోచన అయ్యా మనకు ఏంటంటే అని మేము ట్రై చేసుకుంటే మీరు ఆరక్షకుడు మాకు తీసుకున్నాను ప్రతి మాట దేవుని తీసుకున్నాను తండ్రి ఆమె కొన్ని తరగతులు తెలుసుకుందాం ఇట్లా ముఖ్యంగా ఒక శీర్షిక అనుకుంటే ఏమి శుద్ధి అనేటటువంటి శీర్షికతో మనం అనుకోవచ్చు మొట్టమొదటిగా పేరు తెలుగు జీవితంలో దేవుడు ఏ రంగారా ఏ రంగమైనటువంటి శక్తిని కనపరిచేవాడుగా ఉన్నారు ఒక విద్యార్థి ఎటువంటి శక్తిని యోగ్యవతలని పొందగలడు ఏ శక్తి మనం ఏ రకమైనటువంటి శక్తి మనకి ఈ లోకాన్ని జీవించడానికి ఇస్తున్నాడు అని ఆలోచన చేస్తున్నాడు దేవుని చిత్రం ఏదైతే ఉందో మనందరి జీవితంలో మనందరం కూడా ప్రాబ్లం మనందరం కూడా బలహీనంలో మనమందరం కూడా స్వాతంత్రం వారు దేవుడు అంటే ఎందుకు తన యొక్క అనాథాలను మొదటి ఆయన ఎంచుకున్న మనల్ని తన బిడ్డలుగా చూసుకున్నాడు ఎప్పుడు మనల్ని ఆయన తన బిడ్డలుగా చూసుకున్నాడంటే కొరందీలు పదిహేను అధ్యాయం పదమూడు వచనంలో తీసుకోలేదు గణహీనమైనదిగా వెతుకడి మహిళ గలదిగా వెతుకున్నట్టు బలహీనమైనదిగా వెతుకడు బలమైనదిగా మనందరం కూడా ఆ యొక్క అక్షరమైనటువంటి శరీరాలను ఒకటి అక్షరమైనటువంటి శరీరాలు అక్షరమైనటువంటి శరీరాలుగా లేకపోవడం మనం దర్శనంగా ఉన్నప్పుడు ఆయన మనం ఇప్పటికీ వెలిగిన వారంగా లేక ఆయన బలహీనంగా ఉన్నప్పుడు కలిగిన ఉంటున్నాడు బలమైనవారుగా లేకపోతే ప్రతి యొక్క తమ్మిది ప్రతి యొక్క తమ్మిది కలిగిన వారంగా ఆయన ఆయన నడపగలిగిన పర్లేదు మనం ఎక్కడ ఉన్నాము అన్నది ఆలోచించి మనం ఇప్పుడు ఉన్నాము అది మన ప్రణాళిక అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే ఒకటో తరగతి రెండో అధ్యాయము ఐదు నుంచి రెండు అంటే నేను విశ్వాసము మనుషుల దేవుని నేను మాట్లాడిన ఈయన మాటలు వినియోగించగా పరిశుద్ధాత్మని దేవుని శక్తి ఈ విధానం ఏమంటారంటే మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండగలను ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రణాళికలో ఉండి ఇక్కడ దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకునే వారిని ఉంటాము అప్పుడు మన జీవితంలో ఎనిమిది రకాలైనటువంటి దేవుని శక్తులు మనం ఆలోచించగలం అదే రెండవ నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది చూస్తే దాంట్లో ఏమంటే మీకు ప్రాతినిధ్యము కలిగి వారు మీకు కలిగిన వాటిలో వరిలో వలన ఏది పొందుతుంది పొంది ఉండి పొందనట్టు మీద ఈ వచనం రాకుండా రోజు అయితే అయితే ఈ వాక్యం ఒక దగ్గర నాకు పర్ఫెక్ట్ కదా దాంట్లో ఏం జరుగుతుందంటే మధ్యపాత్రమైన మనం మనం మనలో దేవుడి తన యొక్క ఐశ్వర్యాన్ని నింపినాడు అని మట్టి మధ్యపాత్రమైనటువంటి మనలో దేవుడి తన యొక్క ఐశ్వర్యాన్ని నింపినాడు అది మన జీవితాల్లో ఉన్నది ఈ యొక్క ఆయన చిత్తం ఆయన చిత్తం అందుకే మనలో దేవుని యొక్క శక్తి మనుషుల జ్ఞానం అనుసారం ఉంది కాకుండా ఆత్మలోకి మన జీవితంలో ఉన్నప్పుడు మనము ఎనిమిది శక్తులను అనుభవించ dia dengan dengan gitu ya గురించి ఆయన అనుగ్రహించినటువంటి మొదటి శక్తి ఆయన యొక్క శిలువ శక్తి అక్కడ కార్యాలు ఒకటో చూస్తే అయినా పరిశుద్ధాత్మ మీ ముందుకు వచ్చినట్టున్నారు చురుకునందు కనుక మరి ఎంసులోనూ సమరయ్యను విషయంలో మృతుల్లోనే ఉన్నాను పునరుద్ధానం కలిగి ఉన్నాను ఆయన మరణ విషయంలో సమాధాన సమానకైన కలిగి ఆయనను ఆయన పూర్వధాన బలము ఎరుగుదలుగుతాము ఆయన శివంలో కలుగుడు రీతిలో ఎరుగుదలుగుతాము సమర్థను నష్టపరుచుకొని వాటిని ఎంతో సమానముగా ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుదలుగుతాము సో రక్షణ రక్షణ దేవుని వాక్యం సజీవమై బలము కలిపై సంబంధితుల ఎటువంటి కార్యము కలిగిన వాడిగా ఉండి ప్రాణాత్మను క్షీణను మూలలను విభజించినట్టుగా చూసి ఆలోచనను శోధిస్తున్నది అది దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఆయన వాక్యపు శక్తి ఆరోగ్య ఆ రోజుకి మనం నిహమ్య గ్రంథానికి వెళ్తే నిహమ్యలో ఎనిమిదవ పదవి ఏంటంటే ఆయన ఎందు ఆనందించడానికి చెప్తున్నా దేవుని ఎందు ఆనందం చెప్తున్నా ఆయన ఎందు ఆనందించగలిగే విషయంలో మనం చెప్తుంది హృదయాన్ని ఆధారం తీసుకుంటారు ఆత్మీయులు కలిగి ఉంటారు ఎప్పుడైతే ఒక విశ్వాసి తన హృదయంలో శ్రేష్టమైనటువంటి ధనం வந்து கடினம் பார்த்துருக்கேன் இது மாணவி அல்லது జీవితం రావాలి అంటే తీసుకుంటే ముఖ్యం ఒక విషయాల జీవితంలో ప్రార్థన అనుభవం అవకాశ అనుభవం చాలా ముఖ్యం ఏ విషయాన్ని కూడా ఆత్మీయ తీసుకుంటే ఆఖరి వరకు ఆయన విశ్వము పొంది ఏ సొడకులు గాను ఏ సొడకు గాను ఏ శిష్యుడు గాను ఏ విశ్వాసం గాని ఏ ఒకరు அவரோட கேம்ஸ்ல அதை மாற்றி நடத்திட்டாரு మనం కాలేయగలం అయ్యా మీకు మనము జీవితాన్ని అయ్యా నమ్మకం రక్షణ చేయగలిగించి అయ్యా అయ్యా నా జీవితంలో నా కుటుంబంలో మీరు చూసినటువంటి ఆశ్చర్య కార్యాలకు లేకుండా అయ్యా ఎరుగుదాం మీద వచ్చినటువంటి మీకు చెల్లించుకుంటారు ఏ మంచి పనులు లేకుండా లేకుండా అయ్యా నా ఇంట్లో ఒక ఐదు అయ్యా నాకు ఎంత జీవితం చూపిస్తున్నాను ఆరాధిస్తున్నాను అయ్యా నమ్మకం ఎంత దేవుడు లేని వాడిగా అయ్యా నమ్మకం ఏంటంటే అయితే నరకానికి అయ్యా శాతానికి అయ్యా నమ్మకం ఏంటంటే ప్రస్తుతం తీసుకున్నటువంటి అయ్యా మనకు ఏంటంటే క్షమైనటువంటి అందించాం కార్యాలు అయ్యా మనకు ఏంటంటే క్షమైనటువంటి కాకుండా కలిగినటువంటి నమ్మదేవ కరుణించారు మనకి ఆశ్చర్యకరమైనటువంటి ఆ నిరంతరమైన నిరీక్షణ కలుగుకుండా అయ్యా నమ్మకం తండ్రి బలహీనమైనటువంటి జీవితాన్ని ఆశీర్వాదాన్ని అయ్యా నమ్మకం తండ్రి జీవితంలో ఏ కూడా అయ్యా నమ్మకం ఏంటంటే ప్రేమ ఏం లేదు అని నమ్మకం ఏంటంటే చదువు జీవించలేదు నమ్మకం ఏంటంటే నన్ను ప్రేమించడానికి ఏం లేదు అయ్యా అయ్యా చూపినటువంటి ఆ యొక్క ప్రేమ అయ్యా మీ యొక్క మంచితనాన్ని బట్టి మీ యొక్క స్వార్థం బట్టి మీ యొక్క ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను చదువుకున్నాను చదువుకున్నాను ప్రజల ఆత్మీయమైన విధానం వచ్చి మనం మారాలా దేవుని యొక్క పశువు ఆత్మ అభిషేకం పొందుకొని ఆయన కొరకు జీవించాలా లోకంలో కాబట్టి ఆయన సాక్షిగా మనం జీవించాలి లోకంలో విషయాలు చాలా దూరంగా మనం ఎవరి దేవుడు మాకు ఒక్కొక్కరిగా మనం ప్రార్థించాలి తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ లో మొత్తంగా తెలియజేస్తుంది అందరూ ప్రార్థించాలి నేను ప్రార్థన చేస్తుంది స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు దేవానికి స్తోత్రమైన అబ్రహామి కాకి యాకబుల గొప్ప దేవ పరిశుద్ధుడ గడిచిన కాలంతో మమ్మల్ని కాచి కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని ప్రభావ మమ్మల్ని సజీవులు పెంచుకున్నారు మీకు వందాలు ప్రభావ మీకే కుటుంబ శ్రోతలు అర్పించుకుని అనుగ్రహించి నడిపించడం కాదు తక్కువ అర్పించండి ప్రకటించగలిగి మమ్మల్ని తయారు చేయండి ప్రభావ నా దేవ ఇస్తే ప్రభావం మీ లోకంలో ప్రభావం ఆయన మీకు సాక్షిగా మీరు జీవించాలా మీ వాటిని ప్రకటించాలి మనం సంపూర్ణంగా మీకు సమర్పించుకున్న ప్రభావ మీకు జీవించాలా ఓ ప్రభావ మీకు నీతమైన అభిషేకం మీద ఇచ్చిన శక్తిని మీద వ్యాప్తి చెప్తున్నాక మీరు శక్తిలో పొందుకుని ప్రభావ నీకు ఇవన్నీ ప్రకటించాలని సహాయపడండి నా దేవ నా మీరు గొప్ప విజయం దయచేలా కట్టుకుని జీవించాలని సహాయపడండి ప్రభావ నా దేవ నా ప్రభావిత ప్రభావ వైరస్ అభివృద్ధిని ప్రార్థిస్తున్నాను ప్రతి కాకని ప్రభావ ప్రార్థిస్తున్నాను ప్రతి మంచి ఆరోగ్యం వచ్చిన ప్రతి వైరస్ నుంచి వచ్చిన మీరు గర్భించమని ప్రార్థిస్తున్నాను నా దేవ నా అక్కడ మీరు పొందిన కార్యాలయం అతిథులకు అవకాశం బిడ్డలు దయచేయండి నా జీవితాలను సమర్పించగలగన అతిథులు మీరు ఆకర్షించుకున్నాయన మీరు రక్షించుకోవడం ప్రార్థిస్తున్న ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం ప్రార్థిస్తాం తిరిగి రెస్టోర్ చేయని ప్రభావ ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన వ్యాపారాలు కోల్పోయిన ప్రభావ ఎన్ని నుంచి పెద్ద వ్యాపారాలు అందరూ కోల్పోయిన ప్రవ్వ జీవనాధిపతి లేకుండా పోయింది ఓ ప్రభావ తను కనికరించండి ఆయన కృత దీపించి తిరిగి రెస్టోర్ చేసి ప్రభావ మీరే మహిమ ప్రతి బిడ్డ రక్షణ పొందాలా మా దేశమే రక్షణ పొందాలా అన్ని దేశాలు రక్షణ పొందాలి ప్రతి ఒక్కరు ప్రభావ పాపం ప్రతి ప్రజా మీ వైపు రావాలా మారిన రక్షణ పొందాలని ప్రజా అనేక ప్రాంతాల గురించి హృదయం నిజం లేవనెత్తడం సాధిస్తున్నాను జీవన ప్రతి బిడ్డ మీరు అభిషేకించి వాడుకుని ఏమైనా మీరు జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రభావం మీకు కంటే డిస్టింగ్స్ అభిడల్ని ప్రశ్నించండి వాళ్ళు తయారు చేయండి ఈ లోకాధిక ఎంతోమంది ఆన్లైన్ గేమ్స్ ద్వారా ప్రభావం టైం అంతా వృధా చేసిన దానివల్ల డిస్కషన్ తెలిపేస్తానైనా అతను కనికరించి చూపించి ప్రభావ తను బంధకాలం కలిసి విధాలు కల్పించిన చేతులుగా తయారు మీరు అభిషేకించిన వాడుకునే ప్రభావ నా దేవన నా ప్రభుత్వ జరిగిన స్వచ్ఛపరిచిన మీకు సమర్పించుకుని జీవించాలని చివరి కాలంలో ప్రభావ శ్రమల కాలంలో ఉంటుండగా ప్రభావ ఇసు ప్రభావ నా తండ్రి అనేకులు ప్రభావ చెంతగా నడిపించాలా మేము జాగ్రత్తగా పట్టుదల జీవించాలా మా పిలిచి మా ఏర్పాటు నిత్యం చేసుకోవాలా ప్రతి క్షణం ప్రభుత్వాన్ని షూర్ చేసుకోవాలి ప్రభావ ఏ దశలో ఉన్నా కానీ ప్రభావ ఉన్నా కానీ ప్రభావ మీ ఆత్మలో మీ వాక్యంలో మేము జీవించాలా మీ శనిలో మేము జీవించాలా ప్రభావ అలాంటి అనుభవంలో ప్రభావం నడిపించండి నా దేవ నా ప్రభానికి వర్ణానికి ప్రభావ మీ రాత్రి బహు త్వరగా మేము సిద్ధపడాలా అనేకులు సిద్ధపడాలా అనేక శిష్యులకు చేయాలా ప్రభావ సత్యం గ్రహించాలి గ్రహించాలని మీరు సహాయపడండి ఆయన ఆయన ఇచ్చే ప్రభావ చెప్పిన వాక్యం ప్రభావ ఆయన మా జీవితాంతం ప్రభావ ఆయన మేము వాటిని వెలరీసుకోవాలా ప్రభావ వాటిని జాగ్రత్తగా ధ్యానించాల ప్రభావ నీకు వాటిని ప్రేమతో మేము ప్రకటించాలనైనా అంటే ఆత్మవిషయం మా దయచేయండి నేర్చుకోవాలా ఎన్నెన్నో విషయాలు మా కొరకు మీరు భద్రపరిచిన ప్రభావ మిస్టరీగా ఉండి వాటిని మేము తెలుసుకోవాలి మా కాలు అవి ఓపెన్ అయిపోయిన ప్రభావ అవి మీరు ఆ ముద్రలు ఎక్కుతున్నారని యోగం ప్రభావ ప్రకటన గంధం ద్వారా చూస్తున్నారు అవి మీరు చూడగలుగుతామంటే కేవలం అది మీ కృప ప్రభావ మీ ప్రేమనైనా మేము విద్యలేని కావాలి దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభావ సిద్ధలుగా చేసుకున్నాయని మీ అభిషేకం మాకు అనుగ్రహించి అర్థం చేసుకోగలన ఆత్మ వివేచన మాకు అనుగ్రహించిన మీకు వందాలు ప్రభావ మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా ఒక దేవ ఈ విషయాలు మేము అనేకని చూపించాలా అనేకని ప్రకటించాలా ప్రేమతో నా దేవ దేవం మీ మీకు ఎంత మీద నడిపించాలి ఓ ప్రభావం నాకు ఒక మై కలదు మా లోపలకు మంద కలదు బయటకు మంద కలదని తొమ్మిది మందలు కలవాల ప్రభావ ఆఖరి ఒక్కడే తీసి ప్రభావ మంద ఒకటే కావాల ప్రభావ కళ్ళకు ఉన్నది కానీ భూమి ఉన్నది కానీ ప్రతి ఒక్కటి ఏకంగా మేము సమకూర్చాలి మేము అలాంటి భారాన్ని మేము మాకు మీకు వందాలి ప్రభావ అదే దృఢమైన విశ్వాసంతో మేము ముందుకు మీరందరినీ ఆ రీతిగా ఒక ప్రేరేపించి నడిపించి నూతనంగా మా బలిపించి ప్రతి కోసం సాక్షి నిలబెట్టుకుని మీరు రాత్రికి అందరినీ సిద్ధపట్టుకోమని పార్టీ మరుగులు మీరు భద్రపరుచుకొని మా దగ్గర రాష్ట్రంగా త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించడానికి పరిశుద్ధ వగు దేవ మీకు వదనాలు ఏసయ్య కృపామయుడ సర్వోన్నతులకు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలనైనా ఏసయ్య అనేక పర్యాయాలు మీరు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా యథార్థతతోని పరిశుద్ధతతోని మీ కొరకు జీవించలాగన వినయ భయభక్తులు కలిగి మీ యొక్క సేవ చేయలాగన మీరు మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలనైనా పరిశుద్ధమైన జీవితం గురించి మరోసారి హెచ్చరించినందుకు మీకు ఎంత బంధనాలను యథార్థతలో మేము ముందు నడిపించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి తెలుగుని గురించిన వార్తను మేము అనేకలకు ప్రకటించాలా అది వేదితంగా ఉన్నా కానీ ప్రభావ మేము ప్రకటిస్తాం నైనా అనేకలను మీ చెంత నడిపించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇక చివరి కాలంలో మేము జీవిస్తుండగా మనుషులు తండ్రి ఓ ప్రవర్తన మళ్ళీ యథావిధిగా జీవిస్తున్నారు నాయన ఎవరు గుర్తెరగని శ్రమల జల ప్రళయం వచ్చి వారిని అందరినీ కొనిపోయిన వాక్యం సెలవిస్తుంది మత్స్య వార్తల ప్రభా ఆ రీతిగానే మీరు అక్కడ దినం కూడా ఉంటుంది కాబట్టి ప్రభా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా మేము మాకు అనుగ్రహించబడ్డ ప్రతి పనిని ఓ ప్రభ నిర్వర్తించలాగానే సహాయపడండి మీకు అంగీకారంగా జీవించలాగానే సహాయపడండి ముఖ్యంగా ప్రభు మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడిలాగా సహాయపడమని సమర్పించుకొని జీవించలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క విజయని ముట్టండి సంపూర్ణంగా స్వస్థత దయచేయండి అభిరామ్ని స్వస్థత దయచేయండి ప్రభు ఇంకా అనేక మంది తన్మలితులు మా ప్రియులు తండ్రి ఇక వైరస్ బారిన పడింటుండగా వారందరినీ స్వస్థపరచండి మీ చెంతకు ఆకర్షించుకోండి నాయన మీరు ఆకర్షించుకోకపోతే అందరు నశించిపోతారు ప్రభు కనికరించండి మీ ప్రేమను చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన మరి విశేషంగా తన్మలి బ్రదర్స్ అందరిని ఆశ్రయించండి వారి పనుల నిమగ్నమై ఉండగా ఫలభరితమైన జీవితం అనుగ్రహించి మీ యొక్క నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడలుగా మనందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీ రాకర వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు మీ కొరకు ప్రతి ఒక్కరిని సాక్ష్యం నిలబెట్టి మీరే మహిమనందమని ఏ స్వీకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి amen praise praise praise Lord brother మన ప్రవీణ ఏసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం ఎన్ని గాక amen right brother praise Lord